ఓం శ్రీ హరి ఓం శివస్మృతి పాదశంకరం లోకశంకరం జ్ఞానత్వేన నష్టస్మిన్ అజ్ఞానేకృతావృతి నభాతి నాస్తి చేషాతి నశ్యతి జ్ఞానద్రవేణ నష్టయే అశ్మన్న అజ్ఞానేతృతావృతు నా భాతి నా అస్తి మనుషులలో అజ్ఞానము దాని వలన ఆవరణము అనే రెండు ఉంటాయి త్రాడు కాదు త్రాడు తెలియదు ఇది త్రాడు అని తెలియదు కాబట్టి ఆ త్రాడు కప్పు వేయబడుతుంది అక్కడ ఉన్నది అది కప్పు వేయబడుతుంది అప్పుడు దాని మీద ఇది పాము అనేటువంటి ఒక భ్రమ కలుగుతుంది అలాగే ఇక్కడ కూడా లేకపోతే పదవ వాడు దృష్టాంతం తీసుకోండి రాజు దృష్టాంతం కాదు ఇక్కడ పదవ వాడు సో పదవ వాడను నేనే అని వాడికి తెలియదు తెలుసుకోవడం చేత పదవవాడు తప్పిపోయినాడు ఎక్కడ మేలు పదవవాడు అనే భ్రమలో వాళ్ళందరూ ఉంటారు ఈ వారికి బోధించాలి ఎవరు బోధించాలి ఆయన ఎవరు మహాత్ములకి బోధిస్తారు పదవవాడు ఉన్నాడు పడవవాడు తప్పిపోలేదు అంటే ఆ నదీ ప్రవాహంలో పోలేదు వాడు జీవించియే ఉన్నారు క్షేమంగా ఉన్నారు అని చెప్పారు అనేప్పుడు మీరు కొంత ఓడటప్పుడు మంచివార్త చెప్పారు మీరు అని ఎందుకంటే పదవవాడు పోలేరు అని వీళ్ళు అనుకుంటున్నారు పోలేరు బ్రతికే ఉన్నారు ఫస్ట్ ఆ తర్వాత ఏమని చెప్తాడంటే ఆ పదవవాదము నువ్వే అని చెప్తాడు అప్పుడు వాడికి అర్థం అవుతుంది అది విశేషం అర్థం అవుతుందా వాడు అర్థం కాకుండా వాడు వేలమోహన్ వచ్చి చూశాడు అనుకోండి అప్పుడు ఉపయోగం లేదు వాడికి అర్థం అవుతుంది అంటే ఆ మాత్రం తెలివితేటలు వాడికి ఉండి ఉంటాయి మనం లెక్క పెట్టేప్పుడు నన్ను కూడా కలుపుకోవాల్సి ఉంటుంది సోమదేవుని లెక్క పెట్టాను నన్ను కూడా లెక్క పెట్టుకోవాలి అనే జ్ఞానం వాడికి అప్పుడు కలిగింది కలిగితే వెంటనే అదే అవును కదా పదవవాడము నేనే అని జ్ఞానం కలిగింది ఇప్పుడు పదవవాడు ఉన్నాడు క్షేమంగా అనే జ్ఞానము పరోక్ష జ్ఞానము ఆ పదవవాడము నేనే అనేది అపరోక్ష జ్ఞానము ఈ రెండు రకముల జ్ఞానము కలగడాన్ని అజ్ఞానము ఆ జ్ఞానము వలన కలిగే రెండు రకముల ఆవరణము ఎందుకంటే రెండు రకముల ఆవరణం ఏమిటి పదవవాడు తాను అని తెలియకపోవడము పదవవాడు ఉన్నాడు అని తెలియకపోవడం అలా చూసుకోండి ఆత్మ విషయంలో అయితే ఈ ఆవరణము స్పష్టంగా మనం తెలుస్తూ ఉంటుంది ఏమిటంటే ఆత్మ ఉన్నది అని ఊరికి సందేహం ఆత్మ లేదు అని అనిపించాడు ఆత్మ అది ఎవరు అనిపిస్తున్నాడు ఆత్మే అనిపించాడు పదవవాడు పోయేవాడు అని ఎవరు అనిపిస్తున్నాడు పదవవాడే అనిపిస్తున్నాడు కాబట్టి ఆత్మ అనేది లేదు ఇంకే కదండి ఎక్కడా కనపడదే అని తర్వాత ఆత్మ తెలియటం లేదు ప్రకాశించటం లేదు అంటే తెలియటం లేదు అని రెండు రకములు ఆవరణ కత్తి వేయుట రెండు రకములు ఒకటి ఆత్మ యొక్క ఉనికి కత్తి వేయుట కత్తి వేయబడుట రెండవది ఆత్మ యొక్క ప్రకాశము కత్తి వేయబడుట ఈ రెండు రకముల ఆవరణము కూడా తొలగిపోతుంది జ్ఞానము చేత ఓకే ఇప్పుడు టెక్నికల్ గా ఉందంటే అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా పరిశోధిస్తే దీన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఒకడంటాడు జీవితంలో సుఖము లేదు అంటాడు సుఖము లేదు అని అందరూ అభిప్రాయం ఏంటి ఫస్ట్ సుఖము అనేది బయట ఉంటుంది అని వాడు నిశ్చయుడు బయట ఉంటుంది అని బయట ఉంటుందని చూస్తాడు చుట్టూ చూస్తాడు ఎక్కడా ఉంది సుఖం కనబడదు కాబట్టి జీవితంలో సుఖము లేదు అని నిశ్చయించుకుంటాడు అక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సుఖము బయట ఉండదు నేను అది ముందు తెలుసుకోవాలి సుఖము బయట ఉండదు అది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు వెంటనే పుట్టాల్సిన సుఖము బయట ఉండదు సుఖము తన స్వరూపంలో ఉంటుంది దానివల్ల రెండు ప్రయోజనాలు సిద్ధించాలి ఒకటి బయట వెతుకులాట ఆగిపోతుంది రెండు తన స్వరూపములను నిలిచి ఉండుటకు కావలసిన స్ఫూర్తి లభిస్తుంది వాడికి అతను వాడు తన స్వరూపంలో నిలిచి ఉంటాడు వెంటనే వాడికి తన స్వరూపంలో ఆనందము అనుభవానికి వస్తుంది ఆ విధంగా నేనే సుఖస్వరూపుడను అని తెలుసుకుని మనిషి కృపార్థులు అవుతాడు కనుక అహం బ్రహ్మాస్మి అంటే అర్థం అది అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మ అంటే ఆనందానికే బ్రహ్మానికే ఆనందో బ్రహ్మే ఆనందమే బ్రహ్మ కాబట్టి ఇప్పుడు విద్యావంతుడు కానక్కర్లా చదువుకున్న వాళ్ళైనా కావచ్చు కాకపోవచ్చు అది ఆత్మస్వరూపానికి సంబంధం లేదు అది విజ్ఞానమయ ఉంది అది కూడా కోశమే ఆనందం విజ్ఞానమయ కోశంలో పాండిత్యం లేకున్నా ఆనందమయ కోశంలో ఆనందం ఉంటుంది అంచేతనే చదువుకున్నవాడు సంతోషిస్తే ఆనందంగా ఉంటాడు చదువు లేని వాడు కూడా ఆనందంగా ఉంటాడు ఆనందంలో మీకు విద్య యొక్క స్థితితోన్న సంబంధం ఉండదు అది గొప్ప విషయం కాబట్టి ఆనందము మహారాజుకి కూలివాడికి విద్వాంసులకు నిరక్షర కుక్షికి ఆనందం సమానంగా ఉంటుంది స్వరూపంలో కాదన్నది అంటే విజ్ఞానము కంటే కూడా లోకలన్నీ ఆనందం ఒకవేళ విజ్ఞానంలో లోతుకు ఉన్నప్పటికీ ఇంకా విజ్ఞానముల కోసంలో లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా మీరు దానికి అతీతంగా పెరిగి ఆనందమైన స్వరూపంలో నిలుతూ ఉంటే మీ ఆనందం మీకు ఎప్పుడూ లక్ష్యమే దానికి ఏది ఆటంకము కాదు కాబట్టి ఈ విధంగా ఆత్మ లేదు అని ఒక ఆవరణ ఆత్మ ప్రకాశించటం లేదు అని ఇంకొక ఆవరణ ఈ రెండు రకముల ఆవరణ కూడా రెండు రకముల జ్ఞానం చేత తొలగిపోతుంది ఓకే అని ఆయన ఒక స్కీమ్తో చెప్పుకొస్తున్నాడు విద్యార్థి స్వామి విద్యార్థి స్వామిలో మనకి జగులమైన వేదాంత విషయాలని సర్వంగా చెప్పే లక్షణమో కనపడుతుంది సింపుల్ దాన్ని కొంత జటిలంగా చేసే లక్షణం కూడా అనుకుంటుంది అన్ని అనుకుంటున్నాయి చాలా మంది విద్వాంసులు విద్యార్థి స్వామిని చుట్టూ పోసుకుంటారు అంటే ఆయన విమర్శిస్తారు సచివానందానికి సరస్వతి మొదలైన వాళ్ళందరూ కూడా విద్యార్థి స్వామి మీద విమర్శ చేస్తే పుస్తకాలు అంటారు ఒక ఉన్న స్త్రీ ఎదురు పెట్టి ఆయన చెప్పుకొస్తున్నాడు ఏం జాగ్రత్తగా రూపవానికి చేసుకోవాలి అశ్వం అజ్ఞానమే అజ్ఞానము జ్ఞానద్వయేన పరోక్ష అపరోక్ష జ్ఞానములు గమనించితే నష్టే తొలగిపోగా సంస్కృత గృహాతి అంటే గృహ ప్రకృతావృతి అది ఆ జ్ఞానము చేయగలిగిన ఆవరణము కూడా వినశ్యదు తొలగిపోవును ఆవరణము రెండు రకములు ఆవరణము ఎలా ఉంటుంది నాకి ఆత్మ ప్రకాశించటలేదు నాస్తిచ ఎవరో మహాత్ముల దగ్గరికి ఒక ఆయన వెళ్ళి నేను ఆత్మల గురించి తెలుసుకోవడం కోసం మీ దగ్గరికి వచ్చినాను అని అన్నాడు అంటే అంటే ఇప్పుడు ఆయన మీ అభిప్రాయం ఏంటి ఆత్మ తెలుగుతం లేదా ఇప్పుడు ఇంకా తెలుగుతం లేదు ఆత్మ తెలుగుట లేదు అదే నా భార్య అదే నా భార్య అంటే ఆత్మ ఉన్నది ఆయన స్వీకరించున్నాడు కానీ ఆత్మ చెబుతలేదు అని అనుకుంటున్నాను ఆత్మ ఉన్నది అని తెలుస్తుందా అని తెలుస్తుంది అది ఎలా తెలుస్తుంది ఆత్మ ప్రకాశంలోనే తెలుస్తుంది ఆత్మ తెలుగుతలేదు అనే భావన ఈ దృష్టి ఏదైతే కలదో దృష్టి ఆ మనసు యొక్క పరిస్థితి ఏదైతే కలదో అది దేవుడు ప్రకాశిస్తుంది ఆత్మస్వరూపంలోనే ప్రకాశిస్తుంది కాబట్టి ఆత్మ తెలియటమే ఆత్మ లేదు అని ఒక మాట అన్ని ఆత్మ ఆ మాట ఆ మాట అనాలంటే కూడా ఆత్మ చైతన్య ప్రకాశంలోనే ఆ మాటను మీరు అనగలుగుతారు ఆత్మ తెలుగుతలేదు అని రెండవ మాట ఈ రెండు కూడా ఆవరణలే ఈ ఆవరణలు కూడా జ్ఞానం చేతను కలిగిపోతాయి అప్పుడు ఆత్మ ఉన్నది ఎందుకని నేను ఉన్నాను కనుక నేను ఉన్నాను నా యొక్క ఉనికి ఆత్మ నేను తెలియ తెలుస్తూ ఉన్నాను అది ఆత్మ యొక్క ప్రకాశము అని తన స్వరూపంలో తాను తెలిసి ఉండగలుగుతాను పదవవాడను నేనే అని తెలుసుకున్నట్లుగా మళ్ళీ అర్థం చెప్తాము జ్ఞానమే జ్ఞానము జ్ఞానం రెండు రకముల జ్ఞానము అనగా పరోక్ష అపరోక్ష జ్ఞానములచే తొలగిపోగా సంస్కృతాలకు ఆ జ్ఞానము చేయబడిన ఆవరణము నభాది ప్రకాశించుటలేదు అనే రెండు రకముల ఆవరణము కూడా వినశ్యతి తొలగిపోవును కాబట్టి తన మెసేజ్ ఏమిటంటే శ్లోకం ఇక్కడ కొన్ని కొన్ని మెట్లు ఉంటాయి అంటే కొన్ని సోపానములు మొదటి సోపానము శ్లోకాన్ని చదివి దాన్ని జాగ్రత్తగా అన్వయించి ప్రతిపదార్థ తాత్పర్యాన్ని ఒక కొలికి తీసుకురావడం అది మొదటి మెట్టు రెండవ మెట్టు ఏమిటి ఇది జీవితానికి అనుభవానికి తెచ్చుకోవడం ఉండవడం కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి నెంబర్ వన్ ఏకాంతంగా ఉండాలి నేను మొన్నప్పుడే చెప్పాను జనులు ఏకాంతంగా ఉండడానికి అలవాటు లేకుండా ఉంటారు పైగా ఇష్టపడను కూడా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడాలి ఎందుకంటే ఏకాంతంగా కానీ ఏకాంతంగా ఉండలేదు ఏకాంతం అంటే బాహ్యంలో ఏకాంతంలో ఉండడమే కాదు ఆంతంలో కూడా ఏకాంతంలో ఉండగలుగుతారు అంటే ఇప్పుడు మీరు మీ రూమ్ కూర్చుని ఉన్నారనుకోండి కూర్చుని మీరు ముందులో అమెరికాలోనూ ఎక్కడో ఉన్నారనుకోండి వాళ్ళ గురించి మీరు సంకల్పించుకుంటూ కూర్చున్నారనుకోండి మీరు ఏకాంతంలో ఉన్నట్టు కాదు ఏకాంతమై ఎక్కడ ఉంది ఓ మహాత్ముడు ఏమన్నాడంటే కడుపు వేసుకుని అలాగే అన్ని సంకల్పాలు చేసుకుంటూ కూర్చోవడం కంటే మేము కడుపు పెడుతూ బయటకు ఎవరికైనా మరి బజారుకెళ్ళి అక్కడ ఏదైనా పనులు చేసుకోవటం లేదు మార్కెట్కి ఏదైనా పనులు తెచ్చుకున్నారనుకోండి ఇంత దూరం ఉండదు రోడ్లో కూర్చుని కొడుకు కొడుకు అలాగా ఇంత ఇంత ఇబ్బంది ఉండదు ఈ సంకల్పాలనే అవతలిపోతాయి మార్కెట్కి వెళ్ళు చక్కగా ఆ వెళ్ళు అక్కడ ఏదో వస్తువు కొనుక్కు తెచ్చుకోవడం కనీసం కొంత ఎంగేజ్మెంట్ అయినా ఉంటుంది మన శరీరానికి ఆరోగ్యం ఉంటుంది జరుగు వెళ్తే వాటి మీద తర్వాత ఉపయోగకరమైన వస్తువు కూడా తెచ్చుకొచ్చి ఇంట్లో ఈ తలుపు కూర్చుని ఉద్యోగమే వాళ్ళని సంకల్పించడం అది నయం అని ఒక మహాత్ముడు చెప్పాడు కాబట్టి ఏకాంతంలో ఉండడం అన్నదంత సరళమైన విషయం కాదు సపోజ్ మీరు ఏకాంతంలో ఉండగలిగేదనుకోండి మీరు మీరు ఆత్మస్వరూపం మీకు వెంట వెంట వెంటనే అనుభవానికి వస్తుంది ఏకాంతంగా ఉండడం ఎలాగంటే ఇతరములైన సంకల్పము లేని నేర్చుకుంటా నేను ఉన్నాను నేను జరుగుతున్నాను అంటే ఇప్పుడు నేను యొక్క లక్షణం ఏమిటి అస్థి భాతి అజ్ఞాన ఆవరణం ఏమిటి నా భాతి నా అస్థి అది ఆవరణము కప్పు వేసినది అది కాబట్టి ఇప్పుడు వస్తువు యొక్క యథార్థ స్థితి ఏంటి ఆవరణాన్ని చూపిస్తే యథార్థ స్థితి అదే విధంగా నేను ఉన్నాను నేను తెలుగుతున్నాను ఆ నేను అనేది చాలా గొప్పది నేను అహమస్మి అనేది చాలా గొప్పది అహమస్మి బాగా శోధన చేసిన వాడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోగలుగుతాడు వాడికే బ్రహ్మ తెలుస్తుంది బ్రహ్మ ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు నువ్వు ఉండొచ్చు బ్రహ్మ ఏమన్నా డ్యాన్స్ పడుతుంది అనుకుంటున్నావు బ్రహ్మ తెలియదు అహమస్మి అనే అనుభవాన్ని అది అనుభవం అహమస్మి అన్నది అది ఒక సంకల్పము కాదు కాదు అది అనుభవం చాలా లోతైన సంకల్పము మనస్సు మొదల్లో ఉంటుంది అనుభవము మనస్సు కంటే లోతైన ఆత్మ యొక్క స్థాయిలో ఉంటుంది ఆ అనుభవంలో నేను ఉన్నాను నేను ఉన్నా నేను ఉన్నాను అన్నా ఒకటే ఆ అనుభవంలో ఉనికి ప్రకాశము రెండు సన్నిహితములో ఉంటాయి కలిసిపోయి నేను విడదీయలేదు సత్యం జ్ఞానం సత్తు చూపు సత్తులో చుట్టూ చూపులో సత్తు కలిసిపోయి నేను నేను ఉన్నాను నేను నేను అని ఆ అనుభవంలో నేను ఉన్నాననుకోండి మీరు ఏకాంతంలో ఉన్నట్టు లేక అది ఏకాంతం నేను రూపంగా ఉండాలి నేను నేను రూపంగా ఉండాలి నేను రూపంగా ఉన్నప్పుడు మీకు అంటే మీకు నిరీక్షాసనాన్ని ఉపయోగపడుతుందని చెప్తున్నాను లేకపోతే పాపం అయితే అయిపోతుంది మీకు నిరీక్షాసనానికి ఇంటికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను ఉన్నాను అని ఎప్పుడైతే మీరు ఆ నేను అనే రూపంగా నిలిచి ఉంటారో అప్పుడు మీకు సంకల్పంలో ఉండవు మనస్సు కదులుతూ ఉంటుంది మనస్సు నిశ్చలంగా ఉంటుంది కానీ దేహము తెలుస్తూ దేహము స్పర్శ జ్ఞానం కారణంగా దేహము తెలుస్తూ కాబట్టి అంతా ఎవరైనట్టు ప్రతి చుట్టూ అయిన నేను నేనంటే ప్రతి చుట్టూ ఉన్నది తెలుస్తుంది అది నేను ఆ నేను నేను ఈ మధ్యలో మనస్సు ఉంది ఇంకా సంకల్పం ఉండవు కదా కాబట్టి మనస్సు ఉంది కాబట్టి అది నేను ఆ నేను రూపంగా మేము జయించి ఉన్నట్లయితే అలా జయించి ఉన్నట్లయితే అది ధ్యానము అనుభవం అప్పుడు మీకు మీ స్వరూపము అనుభవానికి వస్తుంది నేను ప్రభుత్వం ఎలా అనుభవానికి వస్తుంది నువ్వు ఎదుగుట ఎదుగుట అలా అనుభవానికి వస్తూ ఉంటుంది అలా అనుభవానికి వస్తూ వస్తూ వస్తూ ఈ స్వరూపంలో లేదు ఏది లేవు అనే అనుభవం వస్తుంది లేని లేని అంటారు చూడండి లేని లేక లోపు లేక లోసుకు అది లేని లేని స్వరూపంలో అన్న అనుభవానికి వస్తుంది తర్వాత ఇంకా ఇంకా ఎలా అనుభవానికి వస్తుందంటే ఒక శాంతి అనుభవానికి వస్తుంది ఒక పూర్ణత్వము అనుభవానికి వస్తుంది సో మీరు ఆ రకంగా ఆత్మస్వరూపంగా జీవించి ఉంటారు ఆ విధంగా ఆత్మస్వరూపం తెలుసుకుంటూ తన స్వరూపం నుండి తాను నిలిచి అప్పుడు స్వరూపంలో ఆనందము అనుభవానికి వస్తుంది ఇప్పుడు ఆ అయాం అనే అనుభవం ఏదైతే కలదో అది మీ మనస్సులో ఉన్న గాయములను కూడా మాన్పగలుగుతుంది ఇప్పుడు మనస్సు ఏదైనా మీకు గాయము తగిలిందనుకోండి గాయం మనస్సుకి గాయం అంటే ఏమిటండి మనస్సుకి గాయం అంటే ఏమిటి మనకి సేవ చేయాల్సిన వాళ్ళు సేవ చేయరు శరీరం నాకు వీళ్ళు జనచేతులని శరీరం అనేది అనదు మనస్సు అంటుంది మనస్సు అంటుంది శరీరం ఏమంటుంది శరీరం జనం కదా మనస్సు అంటుంది వీళ్ళు మనకి సేవ చేయవలసిన సందర్భం ఉన్న దృష్టిలో కానీ చేయలేదు అని అంటుంది మనస్సు అనగానే మనస్సుకి గాయం కలుగుతుంది శరీరం క్యాలెండర్ ఉంటే వెంటనే వెంటనే బ్యాంకులు వేసుకుంటాం మనసు గాయంలో ఉంటే ఆ గాయం అలాగే ఉంటుంది కదా అది చూపిస్తూ ఉంటుంది కదా మరి ఆ గాయాన్ని మంచి రూపాయలు ఏమిటి అంటే మీరు నేను రూపంగా నిలుస్తూ ఉంటుంది నేను నేనుగా ఉన్నప్పుడు సంతృప్తి చూపేది అదే నేను అంటే అంటే నేను అని అన్నా ప్రకృతి కన్నా ఒకటే ప్రకృతి కన్నా ఏమన్నా ఒకటే దాంతో ఏంటి దీంతో ఆ నేరుగా వెళ్తూ ఉన్నప్పుడు మనస్సు ఉండదు మనస్సు శాంతమైపోతుంది దేహ దేహధ్యాస దేహం అనుభవానికి వస్తూ ఉంటుంది కేవలం స్పర్శ జ్ఞానం ద్వారా సెన్సర్ సెన్సర్ టచ్ ద్వారా దేహం అనుభవానికి వస్తుంది సెన్సర్ టచ్ ద్వారా వస్తుంది దేహం అనుభవానికి కళ్ళు మూసుకున్నప్పుడు దేహాన్ని కుక్కలేదు కదా అయినా వాళ్ళు జంతువులు పరిశీలించడానికి ఆ స్పర్శ దాన్ని బట్టి దేహానుభవానికి అవుతుంది కానీ ఆ దేహానుభవానికి తర్వాత నేను అనే ఆ స్వరూపానికి మధ్యలో సంకల్పం సంకల్పం ఎప్పుడైతే లేదో గాయమే ఉండదు సుఖము ఉండదు దుఃఖము ఉండదు ఏమీ ఉండదు శాంతి ఉండదు అలా కొంత రోజు మీరు ఉన్నట్లయితే అభ్యాసం చేసినట్లయితే మీ మనస్సుకి తగిలిన గాయము మానిపోయి మానిపోయి మళ్ళీ మీరు యథాప్రకారంగా అందరినీ సమానంగా ప్రేమించగలుగుతారు ఆ విధంగా అహమస్మి అనే జ్ఞానం ద్వారా మీరు మనస్సులో ఉన్నటువంటి గాయములను మార్చుకోవాలి లేకపోతే ఆ గాయాలన్నీ అలాగే పెట్టుకుని బతుకుతుంటాయి అది సంసారం అవుతుంది సంసారం మనస్సులోనే ఉంటుంది అయితే ఉంటుంది మనస్సులోనే ఉంటుంది బయట ఉంటుంది అది బయట ఉన్నది ఉంది అంటే కూడా మారిపోతూ ఉంటాయి అయితే ఏది స్థిరంగా ఉండదు అలా మారిపోతూ ఉంటుంది అప్పుడే చూడండి నెల ఏదో వర్షం పడింది లేదా మారింది ఇలా కొంచెం వేడిగా ఉండేది ఇంకెంత రెండు రోజులు పోతే ఆ వేడి కూడా పోతుంది అయిపోతుంది ఏడాది వేసంతాలు పూర్తయింది లేదా ఎక్కువగా భయపడటం వచ్చిన తర్వాత దాన్ని తిట్టుకుంటూ ఉండడం ఇది ఎప్పటికీ అవుతుందా అని చెప్పేసి వెళ్ళబెట్టుకోవడం ఎదుర్కోవడం అన్ని పూర్తయ్యాయి ఇంకా వేసవకాలం అయిపోయినట్టు ఈ వేళ క్లాస్లో వేసవకాలం ఆడతారు ఇవాళ పూర్తిగా ఏం చేయాల్సి వచ్చింది నిన్నటి వర్షం ప్రభావం నిన్న మీకు అందరికీ వాట్సాప్లో మెసేజ్లోకి వచ్చాయా నిన్నటాలు మెసేజ్ మెసేజ్లోకి వచ్చాయి కదండి అయితే వచ్చేసారు ఏంటంటే అంటే వాళ్ళు సరిగ్గా ఆధునిక పరికరములను వాడుకోవడం చేతగాని వాళ్ళు ఎందుకంటే ఇంతవరకు సమాచారం అడిగినప్పుడు ఇద్దరికి కంటే అర్థం ఏంటి ఆ ఇద్దరు నాట్ ఇన్ టెన్షన్ వాళ్ళు కూడా నాకు ఉండదు వాట్సాప్ దేవుడు తెలుగుకుండా ఉన్నారని అనుకోవాలి కాబట్టి నెక్స్ట్ టైం అలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి జనరల్ గా four thirty five watt continuous మొత్తం భూమి ఆకాశం పోయి అంత మేఘాలు పట్టేసి మొత్తం గాలి వచ్చేస్తే ఇంకా క్లాస్ ఉండదని నేను అనుకోవచ్చు ఎందుకంటే అప్పుడు ఇక్కడ కూర్చోడానికి చోటు ఉండదు ఇక్కడ గంట ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏ కలుపుకోవచ్చు నేర్పుతుందో అన్నట్టుగా ఉంటుంది గాలి వర్షం అంతా లోపలే ఉంటాయి ఎలక్ట్రిసిటీ ఉంటుంది అప్పుడు ఇప్పుడు వచ్చేస్తారు నేను వెళ్తూ ఉండదు మెట్లు నిండా నీళ్లు ఉంటాయి జాలి పడ్డారంటే చాలా కష్టం కాబట్టి అందరూ పెద్ద కూడా ఎక్కువ మంది ఉంటారు కనుక సేఫ్టీ విషయా కూడా చాలా క్యాన్సర్ అవుతూ ఉంటుంది ఆ తప్పనిసరిగా క్యాన్సర్ అవుతుంది అని మీరు ఊహ చేసుకోగలుగుతారు ఏదైనా శంక ఉన్నట్లయితే ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ చేస్తారు ఆ మాత్రం ఆలోచన మీరు చేసుకోవాల్సి ఉంటుంది శాంతి అనగా శాంతి అనగా శాంతి అంటే మంచి ప్రశ్న అది అశాంతి విరుద్ధమైపోతాయో ఇప్పుడు ఇక్కడ మనం శాంతముగా ఉన్నది ఇక్కడ బయట రోడ్డు మీద చూస్తే గోడ గోడగా ఉన్నది అప్పుడు ఆ శాంతి శబ్దానికి అర్థం ఏంటి ఆ గోడ గోడ లేదు ఇవన్నీ ఉంటాయి కూడా ఇప్పుడు ఆత్మనిష్ట అంటే ఏంటి ఆత్మ లేదాన్ని ఒకదాన్ని పడుతుంది దాంట్లో కూర్చోవడం కాదు అనాత్మలో సంసర్గమును గుర్తుపెట్టుకుంటే ఆత్మనిష్ట అంటే యథార్థంలో ఉండడం దానిని సంకల్పము ద్వారా రెండవ దానిని సెట్ చేయకుండా ఉండడం మనం ఎప్పుడు దేవుడిని సెట్ చేసినా సంకల్పంతో సెట్ చేస్తూ ఉంటాం సంకల్పంతో ఆ విధంగా సెట్ చేయకుండా ఉండడమే ఏకాంతము అంతేగాని ఏకాంతము అంటే కేవలం ఓ ముద్దలు రోజులు వెళ్ళి అన్ని వెళ్ళిపోయాలి అజ్ఞానం విజ్ఞానతో సంస్కారేత్వభాసనాదు నిరంకుశా భవేత్తు పునశ్లోకాసముద్భవాదు ఆ ఆత్మనిష్ట అని అన్నాను ఇప్పుడు దాన్ని వృత్తం వర్ణిస్తూ ఉన్నారు ఆయన ఆత్మనిష్టనే వర్ణిస్తూ ఉన్నారు అలా వర్ణించడం మళ్ళీ సత్వభాసనాత్ నిరంకుశా భగవతృప్తి నిత్యముక్తత్వభాసనాత్ నిరంకుశా మృత్యు లోకాసముద్భవాత్ గురుదేవుడు మీరు ఏకాంతంలో ఉండి అహమస్మి నేను అనే రూపంగా నింటూ ఉన్నారనుకోండి అప్పుడు సంకల్పములు ఏమి ఉండవు సంకల్పాలు ఏమి ఉండవు దాంతో సంకల్పములు ఏమి అంటే అర్థమంటే తెలుసునండి కామనలు లేవు భయములు లేవు బెంగలు లేవు అభద్రత లేదు లోటు ఇది లోటు అనే మాట లేదు ఏమే ఉండవు ఏమే ఉండవు అంటే మీకు మామూలుగా జీవితంలో ఒక నొసుగును అనుభవానికి తీసుకొచ్చేటువంటి సంకల్పములు జీవితంలో ఒక అభద్రతను ఇన్సెక్యూరిటీ అనుభవానికి తీసుకొచ్చేటువంటి సంకల్పములు ఇవే మీకు ఈ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ వ్యవస్థ చూస్తే వాటిల్లో సగం మీలో ఒక ముసుగు భావనను కల్పించి మీరు కొనేట్లా చేసి ఉంటాయి ఇంకో సగం మీరు ఒక అభద్రతను బయట తీసుకొచ్చి మీ డబ్బులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటారు సగం వస్తువు సగం అభద్రత వాళ్ళు ఏవేవో వస్తువులు మీరు కూడా పెడతారు చాలా హై హై పిచ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు హై పిచ్ అడ్వర్టైజ్ అంటే చాలా అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తుంటే దేని మీద మనస్సు పెట్టాలో అర్థం అందుకోసం వెరీ హై పిచ్చింగ్ లో అడ్వర్టైజ్మెంట్ చేసేస్తూ ఉంటారు మొన్న నేను అడ్వర్టైజ్మెంట్ చూశాను ఒక అమ్మాయి ముప్పై ముప్పై ఐదు వేల అమ్మాయి ఆ చీరకి అడ్వర్టైజ్మెంట్ చేసేస్తూ ఉంటారు కమర్షియల్ ఆ చీర గురించి ఎలా చెప్పేస్తుందంటే చాలా హై పిచ్చింగ్ లో చెప్పేస్తుంది ఇది మీరు కోరుకోకపోతే జీవితం చేస్తాం ఇంతమంది రోజులు కారణం చాలా వ్యక్తులు చెప్తూ ఉంటాం చాలా ఆశ్చర్యపోతుంటారు ఇంత హైపిచ్లో చెప్పేస్తుంది అంటే అంత హైపిచ్లో ఉంటే కనీసం పది మందిలో ఎవరైనా ఒకళ్ళైనా అంటే ఉందన్నమాట అది లేకపోతే ఇప్పుడు మనకి శాంతి మనకి బలం మనకి లోపు అనే రోజు వచ్చింది తర్వాత అయ్యో ఎలాగా ఇది ఎలాంటి అని మనకి భయం వచ్చిందాక మొత్తం మతం అంతా కూడా భయాన్ని బట్టి ఆధారపడుతుంది భయం పెట్టాలి మీరు భయం పెట్టకపోతే దేవాలయానికి వచ్చి వాళ్ళు అందరూ తినదు భయం పెట్టాలి భయం పెడితే దేవాలయాలు భయం పెట్టాలి ఇప్పుడు నేను చాలా గమనించాను మీకు దేవాలయంలో నవగ్రహాలు ఉన్నాయని ఆలోచించండి అంటే జగన్నాథుడు నవగ్రహానికి రామాలయంలో రాముడు ఉన్నాడు గీతాదేవుడు హనుమంతుడు మీకు నవగ్రహాలు ఎందుకు అంటే ఓన్లీ పవన్ వెళ్ళండి నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు దేవాలయానికి బయట ఏదో ఒక ఒక కోణం ఒక ఒక కార్నర్ ఏదో కార్నర్ ఈ కార్నర్ కాదు ఆ కార్నర్ ఏదో చెప్తాను ఒక కార్నర్ ఇలాంటి టేబుల్ ఎంతుందో అంత ప్లాట్ఫామ్ ఒకటి ఈ టేబుల్ అంతా కూడా ఉండదు టేబుల్ రెక్టాంగిల్ టేబుల్ అక్కడ స్క్వేర్ రెక్టాంగిల్ స్క్వేర్ కడతారు దాని మీద తొమ్మిది విగ్రహాలు పెడతారు ఈ తొమ్మిది విగ్రహాలు ఎక్కడి నుంచి చైనా నుంచి అక్కడి నుంచి నేను నల్ల రాయిలు చేసిన విగ్రహాలు అదే ఒకరోజు సూర్యుడు ఇది చంద్రుడు అదే అంటే మీకు ఏమన్నా సూర్యుడు వెలుగాను చంద్రుడు వెలుగాను మీ సుబ్బారావు గారు మీరేమో రామారావు గారు అన్నట్టుగా ఏమో తెల్లగా ఉంటాయా అదే ఇది సూర్యుడు ఇది చంద్రుడు ఏమో పేరు పెడుతున్నారు అన్ని అన్ని ఒకవైపు ఉండవు ఒక సూర్యుడు ఒకవైపు దాని మీద మళ్ళీ స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ప్రకారం పెడతాను అది నవగ్రహాలు అది పెట్టేస్తే భక్తులు ఎక్కువ శివుడు చుట్టూ తిరిగితే వాళ్ళకి సంతృప్తం రాముడు చుట్టూ తిరిగితే సంతృప్తం ఈ మొదటి చుట్టూ తిరిగితే సంతృప్తం అంటే అలాంటి భయాన్ని పెడతారు దాన్ని భయాన్ని పెడతారు కొన్ని గుర్తు తినడంలో పెడతారు దేవుడు సర్వత్రా ఉన్నాడు అదేమీ సమస్య కాదు కానీ అలాంటి భయాన్ని పెడతారు కాబట్టి మీరు మీ సంకల్పములన్నీ కూడా అటు కామనల ద్వారా ఇటు భయముల ద్వారా మనల్ని ఈ సంకల్పములు సంసారానికి కట్టి బలపేస్తాయి మనల్ని కట్టేసేటువంటి బంధము సంకల్పమే తప్పు మనం ఏం లేదు మీ సంకల్పంలో కామమేమీ లేవనుకోండి దయాలు కూడా లేవనుకోండి అప్పుడు ఓ చిత్రం జరుగుతుంది ఏదైతే ఆ చిత్రం ఉద్రిక్త సంకల్పాలు కంటే ఎక్కువ ఏమీ ఉండవు ఏవో కొద్దిగా సంకల్పాలు ఉంటాయి తప్ప ఇలా పోరాటం చేసుకోవాలి సింహం వచ్చింది ఎవరు చనిపోతుంది ఇలాంటివి ఏవో ఉంటాయి తప్ప పెద్ద చెప్పుకుంటే సంసారంలో బంధించి పడే సంకల్పాలు ఏమి ఉండదు అంటే అక్కడికి మీ జ్ఞానము మీరు అహమస్మి అనే నిరుద్ధాన్ని ఏదో చేసేసినారో అది మీ మనస్సుని అది క్యూర్ చేసేసింది గమనించారా గాయానికి పట్టి వెళ్తే గాయం దీనికి చక్కగా అతుక్కుపోయి అది మారిపోతుంది గాయం అలాగే మీరు అహమస్మి అనే ధ్యానం చేయటం ద్వారా సంకల్పములన్నీ కూడా బాగా విరవడము అంటే కొన్ని సంకల్పాలు ఉండాల్సి ఉంటుంది ఒకటో ఆ సందర్భంలో కూడా యోగ్యంగా ఉంటాయి తప్ప ఒక కామన లేదా ఒక భయంగా సంబంధించినవి ఉండవు దాంతో ఏమైంది మామూలుగానే ఉంటారు పూర్వం ఎలా ఇప్పుడు అలాగే మీకు నడువు నొప్పుకుంటే ఇప్పుడు అది ఇంకా ఉంటుంది అది ఎక్కడికి పోదు మోకాలు కూడా ఉంటుంది కడుపులో నొప్పుకుంటే అది కూడా ఉంటుంది శరీరాన్ని ఇవ్వడానికి అలాగే ఉంటాయి వారి మందులు వేసుకుంటూనే ఉండాలి అది మానేకూడదు జ్ఞానం చేరుకోదు అది నడుస్తూ ఉంటుంది కానీ మీకు మనస్సులో గాయాలు బెండలు భయాలు కాపనలు దశుడులు లేని లేని అంటే సంసార బంధము తొలగిపోయి ఎంత బలము సంసార బంధము తొలగిపోయి తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు వేదాంతము నీతి శాసనము దీన్ని అభ్యాసం చేస్తారో మీకు ఒక అనుభవం కలుగుతుంది లోపల మీకు తెలుస్తూ ఉంటుంది అంతఃప్రకాశము అంటే లోపల లోపల మీకు బాగా అనుభవానికి వస్తూ ఉంటుంది ఏమని నాకు ఈ బంధము లేదు నాకు బంధం అనేది లేదు తెలుస్తూ తెలుస్తూ అది అనుభవానికి ఉంటుంది తర్వాత మీకు ఒక తృప్తి ఒక శాంతి ఒక తృప్తి కలుగుతుంది అంటే సంసారంలో కూడా తృప్తి కలుగుతుంది కదా అని మీరు అనొచ్చు సంసారంలో తృప్తికి హద్దులు ఉంటాయి హద్దులు ఉంటాయి ఆ తృప్తి ఇప్పుడు సపోజ్ మీరు ఒక పదార్థాన్ని ఇష్టపడ్డారనుకోండి ఏదైనా ఒకటి మీకు ఇష్టం అనిపించింది అనుకోండి అది ఒక్కొక్కటి జత చేస్తూ ఉంటారు ఒక్కటి తిని మీరు జరుపుకోవాలి ఇంకొకటి కావాలి అంటే సపోజ్ వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది మీరు ఒక్క దాంతోనే జరుపుకోవాలి ఇప్పుడు తిరుపతి ఒక లడ్డులో ఇస్తాము అని అన్నారు ఒక లడ్డు తీసుకుంటారు అత్యంతం బాగానే ఉంటుంది కానీ ఇంకో ఇచ్చే బాగుంది ఈ మధ్యన వీళ్ళు భక్తులు ఇలా నిరాదరణ చేస్తున్నారు ఏంటి ఇంకొక లడ్డు ఎదిగేవాళ్ళు అని మీ మనస్సులో ఒక ప్రశ్నలు పుట్టుకొస్తుంది ఓ వృత్తి ఉంటుంది ఇంకో వైపున ప్రశ్న మీ వృత్తి అలాగే మీకు బంధువులు భార్య భర్త కొడుకు కోడలు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళకి సినిమా పెట్టుకో సేవ చేస్తూ ఉంటారు ఒకరికొకరు సేవ నడుస్తూ ఉంటుంది దాంతో ఆ పర్వాలేదు మనం దూరంగా ఉంచేది చేసి పెట్టారు చేసి పెట్టారు ఏదో ఒక తృప్తి కలుగుతుంది కానీ వీళ్ళు సంఖ్య చేయటం లేదు చేయాల్సింది సరిగ్గా చేయటం లేదు ఇన్కంప్లీట్ గా చేస్తున్నారు మన దగ్గర మళ్ళీ ఎక్కువ అపేక్షిస్తున్నారు అని ఈ రకమైనటువంటి అసంతృప్తి ఏర్పడతానే ఉంటుంది నిరంకుశ తృప్తి అనేది ఉన్నది సంసారంలో నిరంకుశ తృప్తి అంటే హద్దులు లేని ఆనందం ఉండదు అన్రెస్ట్రిక్టెడ్ అంకుశ అంటే రెస్ట్రిక్టెడ్ అంటే ప్రతిబంధకములు లేని శృతి ఉన్నది ప్రతిబంధకము లేకుండా శృతి ఎవరు నీకు సంసారంలో ఉండదు ఇప్పుడు నేను భార్య ఆమె చేసే సేవ లేకపోతే ఆమె వల్ల మీకు కలిగేటువంటి సుఖానుభవము అని పెడుతున్నారనుకోండి అక్కడ అంకుశం ఉంటుంది రెస్ట్రిక్షన్ ఉంటుంది ఆ సుఖానుభవం మీకు విముక్తిగా ఉంటుంది భార్య వల్ల అలాగే పుత్రుడు మనకి ఏమని చెప్తారంటే పుత్రుడు పుత్రుడు ఇంకా పుత్రుడు ఉంటే అదే ఉన్నట్టు ఏం చెప్తారు పురాణంలో ఏమని చెప్తారంటే పుత్రుడు అంటూ ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టు మీకు సొంతంగా ఉంటారు మీరు సొంతం చేయడానికి చెప్తారు నేను చిన్నప్పుడు మధ్యలో కనెక్షన్ చేయలేదు నూరు మూడు ఎంతో వంద నూతులు కంటే ఒక చెరువు గొప్పది వంద దేవుల కంటే ఒక యజ్ఞము గొప్పది వంద యజ్ఞముల కంటే ఒక ఎవరు గొప్పది వంద ఎటువంటి వాటి కంటే పుత్రుల యొక్క ఆలింగనము గొప్పది మహారాజా అని ఒక ఆయన ఇంకొక ఆయనకి చెప్తారు పద్యం నాన్నయ్య గారి పద్యం మహాభారతంలో నూరు అలా అది కంఠస్థం పద్యం